ये पुनः अज्ञाः कामकामाः त्रैविद्यामान् सोमपाः पूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिम् प्रार्थयन्ते ते पुण्यमासाद्यसुरेन्द्रलोकमश्नन्ति दिव्यान् दिवि देवभोगान् त्रैविद्या ఋగ్యజుः మాం వస్వాదిదేవరూపిణం సోమపాः సోమం పిబంతీతి ఇది తేన ఏవ సోమపానేన పూతపాపాः శుద్ధకిల్బిషాः యజ్ఞైः అగ్నిష్టోమాదిభిः ఇష్ట్వా పూజయిత్వా స్వర్గతిం స్వర్గగమనం స్వర్గతి ताम् ప్రార్థయంతే తే చ పుణ్యం పుణ్యఫలం ఆసాద్య సంప్రాప్య సురేంద్రలోకం శతక్రతో స్థానం అశ్నంతి భుంజతే దివ్యాన్ దివి భవాన్ అప్రాకృతాన్ దేవభోగాన్ దేవానాం భోగాః తాన్